ఎనభై ఏడు తగదు భూసమాధి తత్వజ్ఞానము లేని నరులు కోరిరేని నరకమగును బుధుల కొరకదియు పూజ్యత కల్గియుండే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఏ విషయముతో సంబంధము లేకుండా శరీరములోని కర్మ ప్రకారము శరీరమును నడిపించు ఓ ఆత్మ వినుము ఏమాత్రమూ ఆత్మజ్ఞానము తెలియని వారు భూసమాధి కావలెనని అదియు జీవసమాధి కావలెనని కోరుకుంటే వారికి అది నరకమే యగును భూసమాధి తత్వజ్ఞానము తెలిసి బ్రహ్మయోగము పొంది శరీరముతో ఏ పని లేకుండా యోగములో నిలిచిపోవు వారికి అది అవసరము సమాధి అనగా బుద్ధికి సమముగా తెలియునది ఆత్మ అని అర్థము బ్రహ్మయోగములో మాత్రము మనస్సు నిలిచిపోవుట వలన బుద్ధికి ఏ విషయమో తెలియక దానికి సమాంతరములో ఎదురుగనున్న ఆత్మయే తెలియును ఆ స్థితినే సమాధి అని కూడా అందురు బ్రహ్మయోగములో బుద్ధి వలన జీవాత్మ ఆత్మను అనుభవిస్తున్నది కావున దానిని జీవసమాధి అని అందురు జీవుడు తనకు సమముగా ఆత్మను అనుభవించడము జీవసమాధి అనవచ్చును ఇదేదో కొత్త నిర్వచనము అనుకోవద్దండి ఏనుగు బ్రతికినా వెయ్యి రూపాయలే చచ్చినా వెయ్యి రూపాయలే అన్నట్లు బ్రహ్మయోగి బ్రతికినా సమాధి పొందినవాడే చచ్చినా సమాధి పొందినవాడే ఆ గుర్తింపు కొరకు యోగులను భూసమాధి చేసి చూపించవలసియున్నది ఈ విషయము తెలియని అజ్ఞానులు కొందరు ప్రజలలో కొంత గుర్తింపు పొందినంత మాత్రముననే భూసమాధి కావాలనుకోవడము మంచిది కాదు జీవసమాధి కావలెనని వారి గుంత వారే తొవ్వించుకొని అందులో కూర్చొని మూయించుకొని పూజలు పొందవలెననుకోవడము పొరబాటు అలా కూర్చుంటే పైన మూసివేసిన తరువాత ఐదు నిమిషములకు ప్రాణవాయువు అందక ఊపిరాడక నరకయాతన పడి ఇరువది నిమిషముల లోపల చనిపోవుదురు బయటగాని లోపలగాని శ్వాస మీద ధ్యాస లేని శ్వాసతో పనిలేని బ్రహ్మయోగులే భూసమాధికి అర్హులు